वेदाः सर्वेपि किम् आधुनिकविज्ञानकाले उपयुक्ताः भवन्ति न वा किमर्थं तेषाम् अध्ययनम् अध्ययनं क्रियते चेदपि अदृष्टार्थं किमपि भवतु मन्त्रोच्चारणेन एवमेवं तत्र तत्र शब्दप्रवाहः आकाशे तत्र तत्र गत्वा तत्र तत्र ये रक्षांसि इत्युच्यन्ते తేషాం వినాశనం కురు ఇత్యాదికం శ్రద్ధయా అస్మాభి క్రియతే కిమర్థం పరిజ్ఞానం ఇత్యాదికం తు సర్వేషాం సందేహో వర్తతే తస్య ఉపయోగ కహ ఇది పరంతు యా విద్య సర్వోత్కృష్ట ఇది ప్రతిపాద్యతే సా వేద విద్య తాం వినా ఇతరా విద్యా న శోభంతే తస్మాత్ వేద ఏ సర్వవిద్యాసు మూర్ధన్యభూత సహా అర్థేన సహ అధ్యేయ ఇది తే స్మృతిషు వచనమస్తి వేదవిద్యా విహీనస్య విద్యాజాలం నిరర్థకం కంఠరజ్జు విహిన్యా విహీనాయా కామిన్యా ఇవ భూషణమితి వర్తతే భవతు నామ అదృష్టార్థం అధ్యయనం ఇది ఏషాం పక్ష తస్మిన్ పక్షే కేవల అక్షరమాత్ర ఉచ్చారణేన అదృష్టవిశేష తేన చ అస్మాకం అభీష్టపుణ్యలోకాది ప్రాప్తిర్భవతి ఇత్యుక్తౌ వస్తుత అర్థజ్ఞానస్య ఆవశ్యకత వర్తతే ఇది చ శాఖాంతరే ఏవం ఉక్తమితి ఋగ్వేదభాష్యే యజుర్వేదభాష్యే చ పౌనఃపుణ్యేన సాయణాచార్యై ఉక్తమస్తి యదధీతం అవిజ్ఞాతం నిగదేనైవ శబ్దతే అనగ్నావివ శుష్కైథ నతజ్వలతి కర్హిచిత్ అగ్ని వ్యతిరిక్తస్థలే శుష్కమపి కాష్టం యది నిక్షిపామः तदा तत् नैव ज्वलति धूममात्रमुत्पादयति तद्वत् शोभा नैव भवति यदि अधीतस्य अक्षरराशिरूपस्य वेदस्य अर्थज्ञानं न स्यात् तदानीं फलं किमपि वस्तुतः नैव लभ्येत अन्यत्र च निन्दा न निन्द्यं निन्दितुं प्रवर्तते अपि तु स्तुत्यं स्तोतिमिति रीत्या अन्यदिव वचनं बहुभिः उदाहृतमस्ति स्थाणुरयं भारहारः किलाभूत् अधीत्य वेदं न विजानाति योऽर्थं यो अर्थज्ञयित् सकलं भद्रमश्नुते नागमेति स ज्ञानविधूतपाप्मा एवञ्च बहूनां वेदानां केवलम् अक्षरराशिग्रहणे सति सः तावत् भारहारस्थूणसदृशः एव भवेत् तस्य ప్రయోజనం తు నైవ లభ్యేత తస్మా అర్థజ్ఞ ఏవ సకలం భద్రం సకలమపి అభీష్టం లభతే ఇది వర్తతే అర్థజ్ఞానమాత్రాదిపి కేషుచిత్ క్రతుషు యుగభేదేన అధికార కస్యాపి నాస్తి ఇది నిర్ణీత వర్తతే మీమాంసాయాం కలియుగే తావత్ అశ్వమేధ రాజసూయాదికం నైవ కర్తవ్యంతి అదా మీమాంసకి ఏవం ఆలోచితం ఏవంచ కశ్చన భాగ ఇదనీ అత్యంతం అనుపయుక్తశ్చేత్ कथं सर्वयुगीनप्रामाण्यं वेदानाम् इति शङ्कायाम् एकेनापि अक्षरेण निरर्थकेन न भाव्यं वेदे इति तु अस्माकं तादृशनिश्चय अनुरोधेन महद्भिः एवं निर्णीतमस्ति येषां यज्ञानाम् अधुना निषेधः अथवा अशक्यत्वेन अनुष्ठानं तद्भागस्यापि सार्थक्यं वर्तते తద్భాగస్య అర్థజ్ఞాన పురస్సరం పఠనేన తాని యాగానుష్ఠాన తుల్యఫలసిద్ధి తా తుల్యఫలమితి తు విద్యారణ్యస్వామిభిరేవ యుక్తియుక్తతయా ప్రతిపాదితం కర్మ కర్తురపి కేవలం ఏం కర్తవ్యమితి జ్ఞానవతోపి యది సమం ఫలం స్యాత్ తదనీ తత్ర యుక్తిరపి నాస్తి నైవ భవితుమర్హతి ఏవంచ కర్మకర్తॄణం తత్ర వైయర్థ్యమితి శంకా జాయతే ఇది కృత్వా తైరుక్తం कर्मणां त्रैविध्यं कायिक वाचिक मानस भेदेन तानि च कर्माणि पुण्यान्यपि पापान्यपि भवन्ति पुण्यैः कर्मभिः पापकर्मणां नाशद्वारा अस्माकं संस्कारविशेषः प्रतिबन्धनिवृत्तिश्च जायते एवञ्च इदानीं किञ्चित् पापं मनसा कृतं चेत् तत्र केवलम् अर्थज्ञानेन वाचा कृतं चेदपि अर्थज्ञानेन निवृत्तिर्भवितुमर्हति కాయికానాం పాపానాం నివృత్తిస్తావత్ అనుష్ఠానేనేవ భవతి ఇది ఏం నిరూప్య తత్ర మయా ఏకా యుక్తి ఏం ఆలోచ్యతే కర్మానుష్ఠాన సమయే కర్ణత్రయస్యాపి ప్రవృత్తిర్వర్తతే వాచా ఉచ్చారణమస్తి మనసా అర్థస్య పరిజ్ఞానం క్రియతే కాయన తావత్ యథా కర్తవ్యం యద్ధవి యస్మై దేవాయ దేయమితి తత్ హూయతే कायिक वाचिक मानस कर्णत्रयव्यापारः सम्पूर्णः यत्र तत्र तावत् तत्र यत् फलं तत्र निर्दिष्टं तत्फलं लभ्यते तत्र सन्देहो नास्ति अस्माकं केवल अध्ययनमात्रकरणे अर्थज्ञानसहितत्वाद् अस्य अध्येतु एकमेव त्रिषु एकं न्यूनं भवति मनसा अर्थज्ञानं जायते शब्दोच्चारणं तु तो वाचा क्रियते एव केवलं कायिकस्य न्यूनता तृतीयभागः न्यूनः तस्मात् एवं तस्य तुल्यत्वं नाम तत्र भागत्रये भागद्वयं लब्धम् इति कृत्वा एव अर्थज्ञानेन तत्र एको भागः तृतीयांशः अधिको जायते केवलाध्ययनस्यापि अनेन फलं वर्तते एव तृतीयभागः इदानीं भागद्वयं लब्धम् एकमेव नावशिष्टमिति कृत्वा भाष्याध्ययनस्य यागानुष्ठानतुल्यफलजनकत्वं तु निरूपितमस्ति